తవ సౌలభ్యేన కిం స్యాత్ ఇది ఉచ్యతే శృణు తత్ మమ సౌలభ్యేన యద్భవతి మాముపేత్య పునర్జన్మదుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః మాం ఉపేత్య మాం ఈశ్వరం ఉపేత్య మద్భావం ఆపాద్య పునర్జన్మ పునరుత్పత్తిం న ప్రాప్నువంతి కిం విశిష్టం పునర్జన్మ న ప్రాప్నువంతి ఇది తద్విశేషణం ఆహ దుఃఖాలయం దుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం ఆలయం ఆశ్రయం ఆలీయంతే యస్మిన్ దుఃఖానీతి దుఃఖాలయం జన్మ న కేవల దుఃఖాలయం అశాశ్వతం అనవస్థితస్వరూపం च न आप्नुवन्ति ईदृशम् पुनर्जन्म महात्मानो यतयः संसिद्धिम् मोक्षाख्याम् परमाम् प्रकृष्टाम् गताः प्राप्ताः ये पुनः माम् न प्राप्नुवन्ति ते पुनः आवर्तन्ते